విధిని గురించి ఆజ్ఞాపించాడో ఆ విధిని ఇతను నెరవేర్చలేదు తరువాత మానవుడు తాను తీసుకునే ఆహారం గురించి కొంచెం ఆలోచించాలి మేము పుష్కలంగా నీటిని కురిపించాము తరువాత నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము ఆ తరువాత అందులో ధాన్యం ద్రాక్ష కూరగాయలు ఆలివు వృక్షాలు దట్టమైన తోటలు ఇంకా రకరకాల పండ్లను మేతను మీ కొరకు మీ పశువుల కొరకు జీవన సామగ్రిగా పండించాము فإذا جاءت الصاخة يوم يفر المرء من أخيه وأمه وأبيه وصاحبته وبنيه لكل امرئ منهم يومئذ شأن يغنيه وجوه يومئذ مسفرة ضاحكة مستبشرة ووجوه يومئذ عليها غبرة ترهقها قترة أولئك هم الكفرة الفجرة చివరకు చెవులను చెవిటివిగా చేసే ధ్వని ఉద్ధృతమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి తన తల్లికి తన తండ్రికి తన భార్యకు తన సంతానానికి దూరంగా పరుగెత్తుతాడు ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికి తమను గురించి తప్ప ఇతరులని గురించి పట్టించుకోలేని ఆపత్ సమయం వస్తుంది ఆ రోజున కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద పారవస్యంతో నవ్వులు చిందిస్తూ ఉంటాయి కొందరి ముఖాలు ఆ రోజున దుమ్ము ధూళి కొట్టుకుని ఉంటాయి వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి వీరే సత్య తిరస్కారులు దుర్మార్గులు